స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడ సర్వశక్తి సంపన్నుడ మహోన్నతుడకు తండ్రి మహిమా స్వరూపకు దేవ కృపామయడా నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులో నిలబెట్టుకున్నారు ప్రభా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినారు గొప్ప దేవుడు వేసాయా నీకు ఎంతో వందాలు ప్రభా ఈ యొక్క దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా మమ్మల్ని సజీలకలు నిలబెట్టుకున్నావు నీకు ఎంతో మహిమ ప్రభావం నీకే అర్పించుకుంటున్నాయినా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నైనా మా హృదయాలు సరిచేయండి మా జీవితాలు సరిచేయండి ప్రభావ మాలో ఇంకేమైనా ఆయాసకరమైన జీవితం ఉంటే ప్రభావ వాటిని క్షమించమని ప్రార్థిస్తున్నాయినా ఈ క్షణంనైనా వాటిని ఒప్పుకుంటున్నాంనైనా నా దేవ ఏసయ్య మా ప్రభా మా ప్రార్థన ఆలకించండి మా ప్రార్థన చెవియగ్గండి ప్రభా క్షమించమని ప్రాదిష్టమైన మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నైనా మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి మాట్లాడండి ఓ ప్రభావ పాటల ద్వారా మహింపొందండి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభావ మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించిన అయినా ప్రాణబెడి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభావ ఈ ఆరునంతట్లో మీరే ఆధిపత్యం నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సరే ఒక పాట పాడదాము ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునాయసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునాయసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నేనే ఏ మౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా సయ్యా ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే సేకరించి నిత్యానందముతో పరవశించువేలా నీచు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో వేలా ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నాయసయ్యా పరలోకమై మను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోకమహి మను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన మే చేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నేను చేయు ప్రశాంత వేళ మౌదును నేనే మౌదును మౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని నివసించునాయసయ్యా జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనము నీ చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆశుభ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆశుభవేలా శుభవేళ ఏమవుదును నేనేమౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు సయ్యా అలలియ సరదన నా వాయిస్ వినిపిస్తుందా ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవన్నా హలో స్వరదనా హలో స్వరాజన్న పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కల్వరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కల్వరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకుని ఆదరించు ప్రేమా ఆ వేదనంత తొలగించును ప్రేమ ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కల్వరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కల్వరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నేను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నాయన ప్రేమ వారిని సైతము కన్న ప్రేమ ప్రేమ ఇది ఏసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కల్వరి ప్రేమ మేలులెన్ను పొంది ఉన్నత స్థితికి దిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులెన్ను పొంది ఉన్నత స్థితికి దిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించిన ప్రేమ శాంతితో నిన్ను నింపిన ప్రేమ ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కల్వరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఈ తండ్రి ప్రేమ ప్రేమ నేను ప్రాణమిచ్చిన ప్రేమ కల్వరి ప్రేమ అలలుయ ఒక పాట పాడదాము నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను నీ కృపయే దాచి కాపాడేను నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను చీకటి కెరటాలలో కృంగిన వేలలో చీకటి కెరటాలలో కృంగిన వేలలో ఉదయించెను నీ కృపనాయదలో చెదరిన మనసే నూతన మాయన ఉదయించెను నీ కృపనాయదలో చెదరిన మనసే నూతన మాయన మనుగడయే మరో మలుపు తిరిగేనా మనుగడయే మరో మలుపు తిరిగేనా చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపనాయదలు చెదరిన మనసే నూతన మాయన ఉదయించెను నీ కృపనాయదలు చెదరిన మనసే నూతన మాయన మనుగడయే మరో మలుపు తిరిగేనా మనుగడయే మరో మలుపు తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను బలచూచకమైనా మందస్తమానీకై బలచూచకమైనా మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నను నింపితివా సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నను నింపితివా సంఘక్షేమమే నా ప్రాణమాయనా సంఘక్షేమమే నా ప్రాణమాయనా నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను నీ కృపయే దాచి కాపాడేను సమయోచితమై కొంతకాలం నుంచి కృపవారులకు సంబంధించిన విషయాలను ధ్యానిస్తా ఉన్నాము ఈరోజు చివరి వరాలకు సంబంధించిన విషయాలలో ముఖ్యంగా మూడు వర్గీకరణలను మనం గతం నుంచి ధ్యానిస్తా ఉన్నాం మొదటిదిగా బయలుపరచు వరములు లేక గిఫ్ట్స్ ఆఫ్ రెవల్యూషన్ అందులో బుద్ధి వాక్యము తర్వాత జ్ఞాన వాక్యము తర్వాత ఆత్మల వివేచన అను మూడు వరాలు రెండవ వర్గీకరణలో శక్తి వరములు గిఫ్ట్స్ ఆఫ్ ద పవర్ అంటే అందులో విశ్వాసం అను వరము స్వస్థపరచు వరములు దాని తర్వాత అద్భుత కార్యములను చేయు శక్తి ఇవి మూడు తర్వాత మూడవ వర్గీకరణలో ప్రేరణ వరములు లేక ప్రోత్సాహ వరములు అని ఇందులో మూడు మొదటిది ప్రవచన వరము ప్రాఫెసీ మూడు రెండవది నానావిధ భాషలు డైవర్స్ టంగ్స్ మూడవది భాషల అర్థము చెప్పు శక్తి శక్తి అనంది అక్కడ భాషల అర్థము చెప్పు శక్తి ఇది ఒక వరం అన్నట్టు అంటే పవర్ గిఫ్ట్స్ అంటాం వీటిని కాబట్టి భాషల అర్థము భాషలు మాట్లాడడం కూడా ప్రాముఖ్యమైంది అయితే పౌలు అది మనకి హెచ్చరించండి భాషలలో మాట్లాడే వాళ్ళు భాషల అర్థం చెప్పు శక్తి కొరకు ప్రార్థించమన్నాడు ఇప్పుడు మనం అది ప్రార్థిస్తున్నాం అయితే చాలా సంవత్సరాల క్రితము ఎవరైనా భాషలలో ప్రార్థిస్తుంటే నాకు అర్థమయ్యేది ఏంటంటే ఏ రీతిగా వీళ్ళు దేవుణ్ణి స్థుతిస్తున్నారు గనపరుస్తున్నారు ఎందుకంటే ఎక్కువ మటుకు స్థుతించడం గనపరచడమే కనిపిస్తూ ఉంటుంది కానీ మనకు తెలుసు ఆ అపోస్త కార్యంలో మనం చూసినాము శిష్యులందరూ నూట మంది పైన గది మీద పైంటి గదిలో వాళ్ళు ఉన్నప్పుడు వారి మీదకి పరిశుధాత్మ దిగొచ్చినప్పుడు వాళ్ళంతా క్రిందికి దిగొచ్చేసారు వచ్చి అన్య భాషలో మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఈ రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ వరం అంటే భాషల అర్థము చెప్పు శక్తి కలిగిన వారు దాన్ని గ్రహించగలరన్నట్టు ఫలాని వ్యక్తి భాషల్లో మాట్లాడుతుంటే ఈ వరం ఉన్న వాళ్ళు ఆ భాషల అర్థాన్ని చెప్పగలరన్నట్టు చెప్పినప్పుడు ఏం జరుగుతుంది అదొక రకంగా ప్రవచన వరం లాగా మారుతుంది భాషల అర్థము చెప్పు వరము ప్రవచన వరం లాగా కూడా కనిపిస్తూ ఉంటది అన్నట్టు పరిణామం అన్నట్టు కాబట్టి ఇవన్నీ సంఘక్షేమం కొరికే దేవుడు అనుగ్రహించి మొదటి కొరింతలు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనం చూస్తాం అది అనేక పర్యాయాలు అది సంఘక్షేమ కొరకు ఇచ్చిండు దేవుడు కాబట్టి సంఘక్షేమం కొరకు అనుగ్రహించబడినప్పుడు దీన్ని మనం సంఘక్షేమ కొరకు వాడాలా ఇది మానవ కల్పితాలతో జరిగేది కానే కాదు ముఖ్యంగా నేను గ్రహించింది ఏంటంటే భాషల అర్థం చెప్పు వరము ఉన్నవాడి విశ్వాసము బహుగా అధికంగా ఉంటుంది అంటే ఎంతగా దేవుని రుచి చూడగలిగింది అనేది వాడి విశ్వాస పరిణామము ఎక్కువ ఉంటుంది పరిమాణం సరే విశ్వాస పరిమాణము బహుగా ఉంటుంది కానీ ఈ చివరి వరము కనిపించదు అన్నట్టు భాషల అర్థం చెప్పే వరం పలాని వ్యక్తికి అర్థం అయిపోతుంది నువ్వు మాట్లాడుతుందంటే వాడి భాషలో నువ్వు మాట్లాడుతుంది కానీ నీకు అర్థం కావట్లేదు పైగా ఈ వరము కలిగిన వారి విధానం వారి జీవిత విధానాన్ని మనం చూసినప్పుడు ఉదాహరణకి సపోజ్ నేను అంటుంది ఇట్లా ఒక వ్యక్తికి భాషల భాషల వరం ఉంది ఇంకో ఇద్దరు వ్యక్తులకి అర్థం చెప్పే వరం ఉంటే ఇద్దరు నిలబెట్టినాం అనుకోండి అక్కడ ఇద్దరు ఒకటే రీతిగా వాటి యొక్క భావం చెప్పగలరా అది పాయింట్ అన్నట్టు అదే పాయింట్ లో చెప్పగలిగితే ఆ వరం కరెక్ట్ అన్నట్టు లేదంటే కేవలం నువ్వు నమ్మాల్సింది అంతే ఒక్క వ్యక్తే తర్జుమా చేసిందంటే ఒక్క వ్యక్తే దాని భావం చెప్పిందంటే ఆయన ఒక్కనికే వరం ఉందన్నట్టు కొన్ని ప్రాంతాలలో చూస్తాం ఎవరికి ఉండదు వరం భాషలందరూ ఆ భాషల వరం వరకే పరిమితి అయిపోయినారు భాషలో స్థుతిస్తుంటారు మాట్లాడుతుంటారు రకరకాల మర్మాలు అనేసి వాక్యం చూపించని భాషల్లో మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుతున్నాను దాని తర్వాత అనేకమైన మర్మములు మాట్లాడుతున్నాను కానీ దాన్ని విశదీకరించినప్పుడు వారి విశ్వాస పరిమాణము బహుగా ఉన్నందు వలన అది దేవుని భాష ఒకటి గ్రహించగలుగుతున్నారు ముఖ్యంగా పాత నిబంధన కాలం మొదలుకుని కొత్త నిబంధన వరకు ఈ రోజు వరకు కూడా దేవుడు మనుష్య భాషతో ఎప్పుడు మాట్లాడలేదు ఆయన మాట్లాడితే ఉరుములు మెరుపుల శబ్దాలు లేక బూర ధ్వనిలాగా ఉంటుంది ఆయన భాష ఎందుకంటే పర్లోకపు భాష వేరే ఈ లోకపు భాషలు వేరే పర్లోకపు భాషలో ఆయన మాట్లాడుతుంటే భాషల అర్థం చెప్పు వరం ఉన్నవాడే బైబిల్ రాయగలిగిండు ఉన్నవాడి జీవితం ఏ రీతిగా ఉంటుంది అనేది మనం గ్రహించగలుగుతున్నాం వాడి యొక్క విశ్వాస పరిమాణము బహు దీర్ఘమైందన్నట్టు దేవుడు అతనికి ప్రేరేపణిచ్చే కొద్దీ ఆ వారాన్ని విశదీకరించగలుగుతాడు మొదటి కొరతలు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదిలో మనం ఏం చూస్తామంటే పౌరుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నేను దేవునికి ఎంతో వందనస్తున్నాను కృతజ్ఞతలు చూడండి సరే మొదటి కొరింతలు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వర్షాలు చూస్తున్నాను మనం నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను ఆశ్చర్యం కదా అంటే ఆ రోజులలో మీ అన్నప్పుడు మీ అందరికంటే అంటే ప్రతి ఒక్కరు భాషలో మాట్లాడటం అన్నట్టు ఆ రోజు స్థాయిలో దురదృష్టం ఈరోజు లేదు ఎందుకంటే ఆట పోయింది అది ఆ గిఫ్ట్స్ తృణీకరించారు మనుషులు గురించి ఇప్పుడు గిఫ్ట్ ఇస్తే నాకు వద్దుకో అంటే ఎట్లున్నట్టు కొంతమంది అంటారు అట్లా నాకేం అవసరం లేదు నీ గిఫ్ట్స్ అంటారు అది గుణగణం తప్పు గుణగణం అన్నట్టు కాబట్టి ఇచ్చేవాడు ఎంతో ప్రేమతో ఎంతో ఆనందంతో సంతోషంతో నీకు ఇస్తుండ వరం కానీ నువ్వు దాన్ని తృణీకరించినప్పుడు ఆ వలన నువ్వు దాన్ని పోగొట్టుకుంటున్నావు అన్నట్టు కాబట్టి బహుమానం ఇచ్చినప్పుడు కృతజ్ఞత కలిగి దాన్ని స్వీకరించాలి ఒకప్పుడు నేను కూడా ఎవరైనా బహుమానం ఇస్తే తృణీకరించేవాడు తక్కువని ఎందుకంటే మా ఆయన అట్లుంటే ఎవరన్నా ఆయన ఆయన వచ్చి ఎవరన్నా గిఫ్ట్స్ ఇస్తే మొహం మీద చెప్పి వాపస్ పంపించేసేవాడు నీ గిఫ్ట్ సరే ఒకటి తేడా తెలవాలి ఏంటంటే మీ ఆఫీస్ తరఫు నుంచి ఎవరి నుంచి నీకు ఇస్తుంటారంటే అది బహుశా లంచం అయి ఉండొచ్చు కాబట్టి తీసుకోకపోయి ఉండొచ్చు మా ఫాదర్ నేను అట్లా అనుకుంటున్నాను కానీ సంతోషంతో ఏదో బర్త్డే రోజు నీ మ్యారేజ్ డే రోజు ఏదో నీ ఫంక్షన్ రోజు వాళ్ళు వచ్చి ఇచ్చినప్పుడు నువ్వు ఆ రోజు తీసుకోకపోతే నువ్వు వారిని తృణీకరించినట్లు వాళ్ళు ఎంతో దైవ సంతోషంతో తీసుకొచ్చిన దాన్ని మనం దుఃఖపరచినట్లు దేవుని విషయాలు కూడా అంతే ఆయన అందుకే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నా వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే కృతజ్ఞత భావం కలిగిన వారికి గిఫ్ట్స్ ఇస్తారు కృతజ్ఞత లేనప్పుడు అవసరం లేదు కదా గిఫ్ట్ కృతజ్ఞత భావం లేకుండా మీకు కూడా వేస్టే కదా అందుకే అందుకేనంటున్నాడు నేను అందరికంటే మీ అందరికంటే అంటున్నాడు ఒక్కరు కాదు మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను అందుకు దేవుణ్ణి స్థుతించేదను ఆయనను సంఘంలో భాషలతో పదివేల మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో ఐదు మాటలు పలుకుట వేరు కాబట్టి మనసుతో మాట్లాడే భాష వేరే ఆత్మలో మాట్లాడే భాష వేరే అని రెండు చెప్తుంది కానీ సంఘం అంతా అటువంటి వరం ఉంటేనేమో వాళ్ళకి భాషలో స్థుతిస్తే అర్థమవుతుంది కానీ అందరికీ లేదు అది కాబట్టి సంఘంలో మటుకు భాషలలో మాట్లాడడము ఎక్కువ ఏమంటాము భాషలో అర్థం అర్థం లేని వాడికి ఏమి బోధపడదు కాబట్టి వాడికి ఏమి మేలు కలగదు వ్యక్తిగతంగా నీకు మేలు కలుగుతుంది కానీ మనుషులకు మేలు కలగదని చెప్తుంది ఈ విషయం కాబట్టి మనసుతో ఐదు మాటలు పలుకుంటే అన్నిలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది భాషలు భాషల వరం లేని క్రైస్తవులకు కూడా అర్థం కాదు కదా కాబట్టి ఇది మటుకు సంఘంలో ఆ వరం లేనప్పుడు మాట్లాడాలి అయితే మనం కూడా మన గ్రూప్స్ లో చూస్తాం అందరికి ఉంటేనేమో అందరు స్థుతించేసి చెప్తాం నేను కూడా ఎప్పుడు పబ్లిక్ స్టేజ్ చెప్పలేదు అందరి భాషలో స్థుతిస్తామని చెప్పాలి దేవుని శుద్ధిస్తామని చెప్తాం వరం ఉన్న వాళ్ళు స్థుతిస్తూ ఉంటారు వరం లేని వారు మనసుతో శుద్ధిస్తూ ఉంటారు అంటే వాళ్ళ సొంత భాషలో స్థుతిస్తూ ఉంటారు దేవుడు అది మనం గ్రహించాలి కానీ దీని అర్థం చెప్పినప్పుడు ఏమవుతుందంటే అది ప్రవచనాత్మకంగా మారుతుంది కాబట్టి మనుషులు దాని నుంచి బాగుపడతారు లాభం పొందుతారు అందుకని ఇరవై ఆరో వచ్చిన చూడండి సరే ఇరవై ఆరో వచ్చిన ఏమంటున్నాడు పద్నాలుగు అయితే ఎట్లా మనము క్రమంగా దీన్ని పాటించాలా ఈ వరాన్ని ఇరవై ఐదు ఏడవ వచనం భాషతో ఎవరైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన నెల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలేను ఒకడు అర్థము చెప్పవలేను ఇరవై ఎనిమిది అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా ఉండవలను కానీ తనతో దేవునితోనూ మాట్లాడుకోనవచ్చు అంటే వ్యక్తిగతంగా నీ జీవితంలో నీ రహస్య స్థలంలో నువ్వు దేవునితో భాషలలో మాట్లాడుకోవచ్చు అని చెప్తుంది ఇప్పుడు స్టేజ్ మీదకి ఎక్కి నాన్ స్టాప్ భాషలో మాట్లాడితే ఏమర్థమవుతుంది ప్రజలు ఏమో వాక్యం వేయడానికి వచ్చింటారు అర్థం ఏమర్థమవుతుంది ముఖ్యంగా ఇరవై ఆరో వర్షం ఏంటంటే ఇద్దరు ముగ్గురు భాషలో మాట్లాడచ్చు తగ్గిన వాళ్ళు దాన్ని అర్థం చెప్పచ్చు ఇరవై ఏడు వర్షాలు మళ్ళీ చూస్తాం భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైనట్టుగా ముగ్గురికి మించకుండా వంతులు చెప్పుడా మాట్లాడవాలి ఒకడు అర్థం చెప్పగలను అప్పుడు ఏమవుతుందంటే ఒక ఇద్దరు ముగ్గురు ఏదో మర్మంలో పలికిండ్రు అనుకో వాటి అర్థం ఒకరు చెప్పినారు అనుకో ఆ రోజు ఆ యొక్క సంఘానికి క్షేమం కలుగుతుంది అన్నట్టు అందుకొరకు ఆ వరం అనుగ్రహించబడిందని చెప్పి గ్రహించగలుగుతున్నాం అని దాన్ని ఆ రీతిగా పాటించాలని చెప్తున్నాడు కాబట్టి దాన్ని క్రమంగా పాటించాల క్రమం తప్పితే ఏమవుతుంది అంటే ముప్పై మూడవ జ్ఞాపకం చేస్తున్నాడు తప్పితే ముప్పై మూడు అలాగైతే అలాగే పరిశుద్ధులు పరిశుద్ధుల సంఘము అన్నిటిలోనూ అంటే అన్ని చర్చిస్తారు దేవుడు సమాధానంలోకే కర్త కానీ అలాగే కర్త కాడు ఈ వరాలు క్రమంగా వాడుకోకపోవడం వల్లనే ఈరోజు సంఘాలన్నీ చిన్న భిన్నమైపోయినాయి సమాధానం లేదు ఇక్కడ ఈ వరాలు క్రమంగా పాటించింటే సంఘంలో సమాధానం ఉండేది కానీ ఈరోజు లేదు ఎందుకు దేవుని కార్యం జరిగితే సమాధానం ఉంటుంది దేవుడు అల్లరికి కర్తగాడు కానీ ఇక్కడ అల్లరి ఉంది ఇక్కడ తెలుగులో అల్లరి ఉంది కానీ ఇంగ్లీష్లో కన్ఫ్యూజన్ ఉంది కన్ఫ్యూజన్ అంటే అలచడి గందరగోళం అంటాం కన్ఫ్యూజన్ అంటే గందరగోళం దానికి దీనికి తేడా ఉంది అల్లరికి గందరగోళానికి చాలా తేడా ఉంది అయోమయ స్థితి అంటారు కన్ఫ్యూజన్ అంటే అంటే ఏ వరం ఈ వరలకు సంబంధించిన జ్ఞానము సరిగా లేకపోతే అంత అయోమయమే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు కొంచెం కష్టమే కదా వీటి గురించి స్వీకరించడం మనం అందుకే ప్రతి ఒక్కరికి వాక్యం ఇస్తాము చివరికి పెడతాం నేను ఒకటి గమనించిన ఏంటంటే కొన్ని సంఘాలలో ఒక పాస్టర్ నాన్ స్టాప్ వాక్యం చెప్తా ఉంటాడు భాషలు సిద్ధిస్తూనే ఉంటాడు అనేసి నాకు కంట్రోల్ లేదు బ్రదర్ అంటే తప్పు అన్నట్టు ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు కంట్రోల్లో ఉంటుంది అన్న వాక్యం నేను చూపించిన వాడి ఆధీనంలో ఉంటాడు అనేసి వాడి ఆత్మ వాడి ఆధీనంలో ఉంటుంది అని చెప్పి నీ ఆత్మ నీ ఆధీనం లేదంటే ఖచ్చితంగా నీ దేవుని ఆత్మ కాదన్నట్టు నువ్వు కంట్రోల్ తప్పి అంటే అది దుష్టుని ఆత్మ నీ చేతిలోకి వచ్చింది కాబట్టి ఈ విషయం మనం జాగ్రత్తగా ఉండాలా ప్రభు ప్రతి క్షణం నీ ఆత్మ చేతనే నేను నడిపింపడాలా కాబట్టి ఈ వరం ముఖ్యంగా భాషల అర్థం చెప్పు వరం కొరకు ప్రయాస పడాలా మనం నేను చెప్పిన కదా మన గ్రూప్స్లలో లేదు ఒకరికి కానీ ఒక చర్చలో నేను చూసిన ఆమెకుండే ఆ సిస్టర్ కొంతకాలానికి విడిచిపెట్టేసింది ఆమెకు అప్పుడు పెళ్లి అయిపోయింది పెళ్ళైపోయినాక భాష అర్థం చెప్పడం విడిచిపెట్టేసింది అయితే ఏ రోజన్నా ఒక రోజు ఆమెను కలిసి నేను అడుగుదాం అనుకుంటున్నా ఎందుకు ప్రయత్నిస్తలేవు నువ్వు అనేసి ఖచ్చితంగా నేను త్వరలోనే అడగబోతున్నాను ఎందుకంటే మన మన మన సహవాసంలో కనీసం ఒకరికి ఉండే వరం ఆ వరం ఉన్న వాళ్ళు వాళ్ళు ఉంటే మనకి ఎంతో క్షేమం కదా అట్లనని నేను కూడా ప్రయాసపడాలా అర్థం చేసుకొని ఎర్లీ డేస్ లో నాకు కూడా కొంచెం ఉండే కానీ నేను దాన్ని సాధన చేయలేదు ఎందుకంటే వరాల ఈ వరం కలిగి ఉపదేశించుకుంటా పోతే ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది డైరెక్షన్ అనేసి నేను దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ జీవితంలో ఒక అవకాశం అడిగితే ప్రతిదిస్తాడు కాబట్టి ఇది మనం ప్రయత్నించాలా ఎందుకు అంటే ఇది ప్రవచనానికి సాదృశ్యమైందని నేను చెప్తున్నాను ఇందాక నుంచి అలాంటి వ్యక్తి భాషలలో స్థితిస్తా ఉంటే ఏం మాట్లాడుతుండో నువ్వు అది గ్రహించగలిగితే నువ్వు దాన్ని ఇతరులకు విశదీకరించినప్పుడు మరీ క్షేమం కలుగుతుంది ఎందుకంటే భాషలలో మాట్లాడేవాడు మర్మములు మాట్లాడుతుండో దేవుడు తను మాట్లాడుతున్నాడు నిజంగా చూపించిన వాక్యం అది ఏం మర్మము నేను తెలుసుకోవాలి కదా ముఖ్యంగా నేను ఇంకా దాన్ని చెప్పలేదు కానీ అది దేవుని భాషన దయ్యం భాషన కూడా తెలుసుకోవాలను నీకు ఆ వివేచన అవసరం కొన్ని సంవత్సరాల క్రితం దాని గురించి గమనించి నేను సైతాన్ నుండి కూడా మోసగిస్తూ ఉంటాడు భాషల మనం గ్రహించకపోతే మోసపోతాం అన్నట్టు మనం నీకు ఈ వరం ఉందనుకో భాషల అర్థం చెప్పే వరం నువ్వు గ్రహిస్తావు ఇది దేవుని నుంచి వచ్చిందా దయ్యం నుంచి వచ్చిందా కాబట్టి భాషల అర్థం చెప్పు వరము ప్రవచన వరము ఒకే రీతికి అనిపిస్తా ఉంటాయి ఎందుకంటే ప్రవచనలు కూడా మర్మాలే కదా ఎంతో కాలంగా దాచిపెట్టబడ్డాయి అవన్నీ బయటికి తీసుకొచ్చి చూపించడం ఎంతో సంఘానికి క్షేమం వాటి వలన కాబట్టి ఈరోజు ఇక్కడికి నేను వాక్యాన్ని ముగిస్తున్నా వీలైతే ఒకసారి మళ్ళీ ఈ కృపాలన్నింటినీ నిలిపి ఒక్కసారి నేను క్లియర్ గా విశదీకరించి ఈ యొక్క వాక్యాన్ని ముగించేస్తాను తర్వాత ఒక కొత్త టాపిక్ తీసుకుంటాం అడుగు కృప బాల్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధుడ తండ్రి మీకు వర్ణాలైనా ఇంతవరకు మాకు సాధ్యమైనందుకు మీకు ఎంత అనేక పర్యాలు మీరు మాతో మాట్లాడుతూ బలపరుస్తూ నడిపిస్తున్నారు ఎన్ని ఆటంకాలున్నా ఎన్ని శోధనలున్నా సహాయపడుతూనే నడిపిస్తున్నారు ప్రభా మీకే కృతగా నడిపించుకుంటున్నాం సంస్థ ఘనత మహిమ ప్రభు మీకే చెల్లించుకుంటున్నాను థ్యాంక్ యూ మనుషుల వరకు వరకు అనేకమైన వరాలు మీరు మాకు ఇచ్చినారు వాటిని బట్టి మీకు ఎంతో అదే రీతిగా ప్రభావ భాషల అర్థం చెప్పు వరం కూడా మాకు అనుగ్రహించింది మరి విశేషంగా ప్రవచించమన్నారు కాబట్టి ప్రవచన వరం మాకు అనుగ్రహించి నడిపించింది అయినా ఈ దిన ప్రభా ముఖ్యంగా శక్తులు బలం అంతటి మీద మాకు అధికారం ఇవ్వండి మీరు ఇస్తాను వాగ్దానం చేశారు మేము పొందుకుంటున్నాం తర్వాత వాడి కుయుక్తులను ఎరుగులాగా అపవాది తంత్రం ఎరువులాగా వాటిని పొలగొట్టేలాగా మాకు వివరించండి వివరించాను ఎంతో మంది తల్లి మమ్మల్ని మోసగించి ప్రయత్నిస్తున్నారు కానీ ప్రభావ ఆ మోసం నుంచి మమ్మల్ని విడుదల కనిపిస్తుంది మాలో పరిపూర్ణమైన విశ్వాసం అనుగ్రహించండి విశ్వాసం అనే వరం అనుగ్రహించండి ముఖ్యంగా అద్భుతాలు వరం అనుగ్రహించండి మీరు ఇస్తాను చెప్పారు మాకు ఈ సంఘానికి రాబో తండ్రి ఏ రీతిగా మీకు సాక్షిగా ఉండగా అన్నిటిని మీ చెంత నడిపించాలి ఆ యొక్క తన మరి కృపవరణని మాకు తొమ్మిది వరాలు మా సేవలో మా కనిపించేలాగా కనిపించలాగా సేపడండి వింటున్న వారిని ఆశ్రయించండి కృపలు జ్ఞాపకం చేసుకోండి మీరు ఆశపరచుకున్నాం ఏసు క్రీస్తు పరిషత్ నామంలో ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ఆమె ఆమె స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవా జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడానికి ఎంతో వర్ణాలిస్తయ్యా సమస్త సృష్టికి మూలకారకుడా నా దేవ నా ప్రభావ నీకు ఎంతో వర్ణాలిస్తయ్యా ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరచుకునైనా ఈ యొక్క మధ్యకాల సమయంలోనైనా మీ సన్నిధిలో సమయం పడితే భాగ్యాన్ని కృపను మాకు ఇచ్చిన ప్రభావ నీకు ఎంతో వర్ణాలిస్తయ్యా దేవాటి దేవానికి స్థితులు శ్లోకాలు అర్పించుకున్నాయినా ఎవరికి లేని కనుక మీరు మాకు అనుగ్రహించడానికి నీకు ఎంతో వర్ణాలు ప్రభావ నా దేవ నా ప్రభావ వాకిందర ప్రభావ మీరు మాతో మాట్లాడి ప్రభావ మమ్మల్ని బలపరిచిన ఆశ్చర్య వారం గురించి ప్రభు మీరు మాతో మాట్లాడిన భాషలతో ప్రభావ వాడు వారికి సొంత క్షేమం కలిగజేసుకుంటున్నారు ఆత్మ వల్ల మర్మములు మాట్లాడుతున్నారు దేవునితో మాట్లాడుతున్నారని ప్రభు వాక్యం చెప్తుంది ప్రభు కాబట్టి నైనా అవన్నీ నేను తెలుసుకోవాలంటే ప్రభావ భాషలకు అర్థం చెప్పి వారు మాకు అనుగ్రహించాను నేను గొప్ప దేవ అడుగు ప్రతి వాడిని పొందుకుంటున్నారు అడుగు ప్రతి వారికి ఇస్తున్నారు ప్రభావ నా నామంలో నేను ఏమడిగినా ఇస్తున్నారు కాబట్టి ప్రభావ క్రీస్తు క్రీస్తు నామం గట్టి మేము అడుగుతున్నాం ప్రభావ భాషలకు అర్థం చెప్పి వారాన్ని మీరు మాకు అనుగ్రహించాలి ప్రభావ గొప్ప దేవనటాన్ని భాషలకు ఎక్కువ మీరు స్థితించాలి ప్రభావ అది ఏ భాష కూడా నీకు తెలుసుకోవాలా ప్రతి ఆత్మని వివేచించాలి ప్రభావ నైనా అలాంటి వివేచన మాకు అనుగ్రహించినైనా గొప్ప దేవ ఐసయ కృప వరాలు ప్రభా నకండి నాయన మాకు ఇచ్చిన ప్రతి గిఫ్ట్ ప్రభా మేము ప్రభావ వాటిని సాధన చేయాలా ప్రభా నాయన అమలు పరచుకోవాలా ప్రభావ ఇచ్చిన ఎంతో విలువైన కృప వరాలు ప్రభా మాకు ఇచ్చిన వాటిని సాధన చేయాలా ప్రభా రాఖీ చేయాలా ప్రభావ అనుభవపూర్వకంగా వాటిని అలా విధానాన్ని తెలుసుకుని ప్రభావ అన్నింటిని కరిగించాలని సహాయపడండి ముఖ్యంగా ప్రభావ భాషలకు అర్థం చెప్పే వారం కొరకు ప్రార్థించమన్నారు కాబట్టి మీ ప్రార్థిష్టమైన ఆ వారం మీరు మాకు ఈరోజు అనుగ్రహించిన మీరు సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రభావ గొప్ప దేవానికి సమస్త ఘనత మైన చెల్లిస్తున్నాయినా గొప్ప దేవ ప్రతి విషయంలో మీరే సహాయపడండి ఆ తొమ్మిది వారాల ప్రభావ మా గ్రూప్ లో ప్రభావ అందరిలో ఉండాలి ప్రభావ ఆ రీతి మీకు రాయసబడాలా ఎందుకంటే ప్రభావ తన క్షేమాభివృద్ధి కొత్త వారి ఈ రోజు సంఘాలు అలాంటి లేదు ప్రభావ కాబట్టి అవి చూపించినట్టు ప్రభావ వాళ్ళకి ఆసక్తి ఉంటుంది ప్రభావ వాకింగ్ చేస్తుంది ఆ రీతి అని కాబట్టి ఆ రీతి మేము ముందుకు పోలాలి కార్యక్రమం మమ్మల్ని ఆస్వాదించండి బలపరచండి ప్రభావ నా దేవ నా ప్రభావ మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడి అన్నిటిని సిద్ధపరచాలా అనేక సంఘాలు అనేక ప్రాంతాలు వెళ్ళి ప్రభావ ఈ వాక్యాలు ప్రకటించాలా మనుషులకు అర్థమయ్యేలాగిన ప్రభావ మీరే కార్యక్రమం ప్రార్థిస్తాం నేను ఆరాధనలో పాల్గొన్న ప్రజలు అందరూ మీరు ఆస్వాదించండి ఇంకా ఎంతమంది రాలేదు ఆ కుటుంబాలు మీరు ఆస్వాదించండి నూతనంగా అభిషేకించి మీ కొరకు సాహసం పెట్టుకునైనా మీ కృప ఎందుకు కృప మాకు అనుగ్రహించండి మీరు అక్కడ తొలగింది ప్రభావ అయినా ఎన్నో ప్రాంతాల్లో గ్రామాలు ఉన్నాయి ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి ప్రభావ ఆ ప్రాంతాలకు మీరు వెళ్ళాలా ప్రభావ అనేకులు మీరు నడిపించాలా మేము కూడా వెళ్ళాలా ప్రభావ విషయంగా తయారు కావాలా ప్రభావ అక్కడ సేవకులు ప్రభావ లేవాలా ప్రభావ నుంచి మీ సువార్త ప్రకటించగల విశేషమైన అద్భుతాలు జరగాల ప్రభావ మీరు మాకు వాగ్దానం చేసిన నేను మేము అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభావ ఆ రీతిలో మీరు అనుగ్రహించిన ప్రభావ ఇంతకాలం ఇంకా అనేక స్థలాలు నేను స్వాధీనపరుచుకునే స్థలాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రభావ ఆ ప్రాంతాలకు మమ్మల్ని అందరూ నడిపించండి అద్భుతాలు జరిగించండి విశేషమైన సూచక్రియల మహాత్కార్యాలు జరగాల ప్రభావ ఏసు క్రీస్తు నామం మయమపరచగల ప్రభావ దాని అద్భుతాల ప్రభావం అందరి సేవ జీవితంలో జరిగించడం ప్రార్థిస్తున్నాయినా కృపగల తండ్రి ఏసయ్య మా ద్వారా బలపరుస్తున్నారు అయినా మాకు మాలోన ఆసక్తి మీరు మాకు రెట్టింపు చేసుకుని పెంచుకోవాలా విశ్వాసం ఇంకా మీరు బలపడాలా విశ్వాసం వరాన్ని మీరు మాకు అనుగ్రహించిన ఓ ప్రభావ సంపూర్ణంగా మేము ముందుకు పోవాలా అనేక మీరు చెంత నడిపించాలా అలాంటి సేవలో మీరు అందరూ నడిపించండి ఈ యొక్క మధ్య కనీసంగా మేము వాక్యం ద్వారా మాతో మాట్లాడమని బలపరిచి మీకు ఎంతో వస్తున్నాను ప్రభావ ఈ వాక్యం మా హృదయలు మీరు భద్రపరచుకుంటున్నామైనా మీరు స్వీకరిస్తున్నాయినా అయినా నా ప్రభావ ఒక భాషలు అర్థం చెప్పే వారం కోసం మీరు ప్రయాసపడాలా ఆ రీతి మమ్మల్ని నడిపించి సహాయపడమని ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ కాసుకొని పెట్టుకొని నీ నామాన్ని నేను తెలుసుకోమని ఈ వాక్యంలో ఏదైతే ఏంటంటో ప్రభావ ఎక్కడెక్కడి నుంచి ఉంటున్నారు ప్రభావ ఆ బ్రదర్స్ ఆ కుటుంబాలను మీరు ఆస్వాదించి ఈ వాటిని గ్రహించి అర్థం చేసుకొని వాటిని అమలు పరుచుకొని వాటిని పాటించేలాగా ఆయన వాటిని ప్రకటించేలాగా ప్రతి బిడ్డ మీరు అభిషేకించి నడిపించి ఈ నామాన్ని మేము తెచ్చుకోండి ఏ స్థితి పరిశుద్ధ నామం ప్రార్థిస్తాం తండ్రి ఆమె ఆమె దేవా మధ్యకాల సమయంలో దేవాయస్వామి కన్నిలో బట్టి స్తోత్రం మా ప్రభా దేవాయస్మా ప్రభా ఎంతో మంది సన్నిధి లేకుండా దేవాయస్మా ప్రభా నశించిపోతున్నారు మా ప్రభా మాకు ఇటువంటి భాగ్యం ఇచ్చిన బట్టి స్తోత్రం మా ప్రభా నీకే వేలా స్తోత్రాలు దేవా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లాల మా ప్రభా దేవాయస్ మా ప్రభా ఇచ్చిన వాక్యం బట్టి నీకే వందన స్తోత్రాలు దేవ భాషల వరం దేవాయస్ మా ప్రభా భాషల దేవ అర్థం చెప్పిన వరం మేము కొనుక్కుంటే సాయం చేయండి మా ప్రభా మీకు మడి నష్టం కుమరించండి మా ప్రభా దేవ ఏసుకృష్ణ గతిస్తున్న మా ప్రభా దేవ మేము ప్రవచించాలనే సాయం చేయండి మా ప్రభా సంఘంకు మీరు అన్నా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది వాళ్ళకి వాయిస్ తీసుకున్నా మీరే తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవా ప్రతి ఒక్క చివరి తీసుకుంటాను దేవాయస్ మాకు వేడుకోవడం ఆమెనా ఆమె ఆమె రవాణా ఆమెనా amen amen brother amen brother hello brother అన్న వినిపిస్తుందన్నా వినిపిస్తుంది ఓకే ఓకే అండి నా వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తుంది అదే అదే ఓకే ఆ ఆ okay five five five thirty five forty call వచ్చేస్తున్నాం సరే ఓకే